సంకీర్తన సంఖ్య నలభై తొమ్మిది కొనుట వెగ్గళము దాతినుట అల్పము మీదుగనుట వినుట లేకదా కడచన్న భవము ఆపద వడ్డికి నిచ్చి అనుభవింపబోయిన ఏ పుననెవ్వరికిని ఇందే గలదు పాపపు పైరు విత్తిన పండిన పంటలలోన రూపింపగనిందు రుచి ఏమి గలదు ఘనుడైన తిరువేంకట నాదుడిన్నిటికియును భోక్తయు కర్మియును నైనవాడు పనిలేదు నిష్ఠు క్రూరపరుడు తానయ్యుండు తనకు తానే కర్త తన మౌటగానా